ధనమెంత కలిగినా తగు సంరక్షణ లేక కనుగొని తనదంటే కైవసము కాదు ఏ రీతి భయభక్తి ఎంత కలిగినాను చేరి ముద్రాధారిగాక సిద్ధింపదు తేరి పారి తానెంత పతివ్రతయైనాను కోరి పుష్టగట్టకున్నా గురుతుగాదు ఇరవై దేవుడు తన ఎదుటనెంత ఉండినా గురువనుమతి లేక కొనసాగదు ధరలో పుట్టినప్పుడు తానెంత బ్రాహ్మణుడైనా పరగ జంధ్యములేక లేక పాత్రుడుగాడు వావిరి తాగడు వైష్ణవుడనను కొన్నా దేవతాంతరము ఉడుగక తిరముగాదు శ్రీవేంకటేశ్వర నీ సేవకులైన వారికి వేవేలు విధులైన वेलितिले